మొదల జలము నిరింగించద విదితముగా లేని ఎరుక వివరింతు పైన్ తుదకెరుకను విడిపించద మరిలో మాట నమ్మి మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని పదుగూరు నిను దూచి శబాసు ఈ త్రోవకెదురు లేదనేటట్టు ఇదిగో నే చేసెదా మరి వింటివే నీ చంచల బుద్ధి మానుంటివే